మళ్ళీ అన్నాము ఈశ్వరేణ ఈశ్వరుని చేత జీవేన అపి జీవుని చేత కూడా సృష్టం సృష్టింపబడిన ద్వైతం ద్వైతము విడిచ్యతే వివేచన చేయబడుతున్నది ఎందుకు వివేచన చేయడం అంటే వివేకే సతి ఇట్టి వివేకము ఉండగా జీవేనా జీవుని చేత తేజ దూరము చేసుకోదగిన బంధ బంధము స్ఫుటి భవేత్ స్పష్టమగును ఎప్పుడు కూడా ఇక్కడ వేదాంతంలో చెప్పేటువంటి మౌలికమైన ప్రిన్సిపల్ ఏమిటంటే once you know the bondage in which you are మీరున్న బాండేజ్ ఏమిటో మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఫ్రీ అయిపోతారు మీరు అంత మాత్రం తెలుసుకోవాలి మీరు ఏ విధంగా ఏ విధంగా బంధింపబడి ఉన్నారు అని మీకు అది అర్థమైపోతే మీరు ఫ్రీ అయిపోతారు ఫ్రీ ఇప్పుడు ఉదాహరణకు ధనము ఉంటుంది తప్ప ధనము నాది అనే మాట ఏమీ ఉండదు ధనం ఉంటుంది వస్తుంది పోతుంది వస్తూ ఉంటుంది పోతూ ఖర్చు ఉచితమైన ఖర్చుని చేసుకుంటూ ఉంటారు ఉంటుంది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు ఖర్చు చేయాల్సింది చేస్తూ ఉంటారు మిగిలిన డబ్బు అక్కడ పడేసి పెడతారు ఏదో అకౌంట్లోనో లేకపోతే డబ్బాలోనో అక్కడ పడేసి పెడతారు వచ్చి డబ్బు వస్తుంది పోయి డబ్బు పోతూ ఉంటుంది ఇప్పుడు కొంతమంది డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు బ్యాంకులోనే అక్కడ వేసుకుంటారు నాలాంటి పుట్టుగాడు ఏం చేస్తాడు అక్కడ వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది ఖర్చు పెట్టే డబ్బు ఖర్చు పెడుతూ ఉంటుంది మిగిలిన డబ్బు డబ్బు డ్రాయింగ్లోనో సంఖ్యలోనో పెడుతూ ఉండడం వచ్చేది వస్తూ ఉంటుంది ఖర్చు అయ్యేది ఖర్చు పెడుతూ ఉంటుంది ఒకప్పుడు అనుకున్న దానికంటే కావాల్సిన దానికంటే ఎక్కువ జమ అవుతుంది ఇంకొకప్పుడు అది ఆ కట్ట తగ్గుతుంది ఇంకొకప్పుడు కట్ట తగ్గుతుంది ఇంకొకప్పుడు కట్ట తగ్గుతుంది బ్యాంకుకు వెళ్ళడాలు దాంట్లో వేయడాలు పేకడాలు ఇటువంటి ఆపరేషన్స్ మినిమం ఉంటాయి అసలు లేవని నేను అన్నా మినిమం ఉంటాయి సో దీంట్లో బంధము దాంట్లో ఉండదు బంధం ఎక్కడ ఉంటుందో తెలిసిన నాధనము అని మీరు అనుకుంటే బంధమే మీరు నాధనము అనే మాట తీసి పక్కన పెట్టేసి అంటే అర్థం మీ అకౌంట్లో డబ్బులన్నీ ఇంకొకటి పుచ్చేసుకుంటారని కాదు ఎక్కడికి పోవు ఎక్కడున్నో అక్కడే ఉంటాయి ఆ నాధనము అనే మాట మీరు మనస్సులోంచి తీసేస్తే మీరు ఫ్రీ అయిపోతారు ఫ్రీడమ్ వచ్చేస్తుంది వండర్ఫుల్ ఫ్రీడమ్ వండర్ఫుల్ ఫ్రీడమ్ నిజంగా అలాగే నా భార్య నా భర్త అని కాకుండా another gentleman or another individual respect love respect and love and సేవ్ రెస్పెక్ట్ ఇవ్వాలి లవ్ చేయాలి సేవ చేయాలి first over the job is over ఎందుకంటే నా భార్య అనేప్పటికీ it comes with an agenda ఏమిటి ఎజెండా మన కల్చరల్ ఎజెండా ఎలా ఉంటుంది కల్చరల్ రిలీజియస్ ఎజెండా నా భార్య అంటే నేను డామినేట్ చేయదగిన వ్యక్తి ఈ దృష్టి ఉంటుంది ఈ దృష్టి ఒక ఇరవై ఏళ్ల క్రితం సాగింది ఇప్పుడు సాగట్లేదు ఇప్పుడు సాగట్లేదు ఇప్పుడు యంగ్ గర్ల్స్ అసలు చెప్పి పనే లేదు young girls they are so liberated you cannot talk with ఇప్పుడు మగపిల్లలు భయపడుతున్నారు ఈ అమ్మాయిల యొక్క వాళ్ళ యొక్క లిబరేషన్ లిబరేషన్ చూసి వాళ్ళ యొక్క ఉత్సాహం చూసి భయపడుతున్నారు వాళ్ళు so much liberated sometimes they are inappropriate to that extent they are liberated ఇప్పుడు టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది they are chatting with each వాడు thirty years young man تھرٹی یو واقع بھجو میرا آر ڈاک ویڈیو جنرشن چاہتے ہیں بہت لبر ترتا ڈرسٹ the shows they are ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ విమెన్ లిబరేట్ అయ్యారో తెలిసిన ఈ రకంగాను అది ఫ్రాన్స్ ఫ్రాన్స్ లో దే ఆర్ లిబరేట్ నిజానికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఫ్రాన్స్ వాళ్ళని చూసి ముక్కు మీద వేలేసుకుంటారు ఓల్డ్ ఫ్రాన్స్ లో దే ఆర్ లిబరేటెడ్ ప్రపంచం మొత్తం లేదు ఇప్పుడు మన వాళ్ళు ఫ్రాన్స్ని తీసుకోవాలంటే దాట్ లిబరేటెడ్ కాబట్టి you cannot dominate a girl అనేమో young man cannot dominate a woman అనేమో దోస్ డేస్ అర్థం వీళ్ళని చూసి పెద్దవాళ్ళు fifty year old sixty year old కూడా చూడరా వీళ్ళు ఎలా ఉన్నారో వీడేమో మనం బతుకున్నంత కాలం డామినేట్ చేస్తూ వచ్చాడు అని మనస్సులో అనుకుని పైకి అంటున్నారు పైన అంటున్నారు మీరు నన్ను కాబట్టి ఎలా డామినేట్ చేశారు మన అబ్బాయి ఎలా డామినేట్ చేయాలని తెలుసుకోండి కాబట్టి అని అనేస్తున్నారు సో కాబట్టి జీవ సృష్టిని ఎంత తగ్గించుకుంటే అంతలాగా మీరు ఫ్రీ అయిపోతారు జీవ సృష్టిని పూర్తిగా తగ్గించుకోవాలి లేకపోతే శాంతంగా జీవించడం సంభవమే కాదు జగత్తు అలా ఉండాలి ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన హేయో బంధస్ఫుటీ భవేత్ ఇప్పుడు ముందు ఈశ్వర సృష్టి మొదలు పెడుతున్నాడు రెండు సృష్టిని వివేకం చేయాలంటే ముందు ఈశ్వర సృష్టితో మొదలు పెడుతున్నాడు మీరు ఈశ్వర సృష్టిని ప్రేమగా శ్రద్ధగా ఫాలో అయితే مجھے بتی کی کوسی چھوٹا لے موڑ بتائیں آلسمٹ موڑبرتی موڑبکے تک ان کو چکے انبکتی ہے موڈ లేకపోతే అంధ అంటే మరీ అధ్వానంగా లేవదు ఓ మహాత్ముడితో ఒకడు అన్నారు మీరు అలాగా మమ్మల్ని మీరు వెళ్ళపడం చేస్తున్నారు మాకు శ్రద్ధది మా శ్రద్ధ విధంగా ఉంది అన్నారు అంటే అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు శ్రద్ధలో కూడా రెండు రకాలు తెలిసి చేసే శ్రద్ధ నీకున్నది అంధశ్రద్ధ అని చెప్పాడు కాబట్టి మనం భక్తి చేయాలి ఈశ్వరుని ఆరాధించాలి తెలిసి ఆరాధించాలి ఆ ఈశ్వరుడు అనగానేమి ఆయన చేసిన సృష్టి యొక్క స్వరూప స్వభావములు ఎత్తి అనేది స్పష్టంగా తెలుసుకుని మనం ఈశ్వరుని ఆరాధించాలి ఇప్పుడు మన భక్తి కూడా బాగా చక్కగా దృఢంగా ఉంటుంది ఆ తర్వాత మనం జీవ సృష్టిలోకి వస్తాం ఇప్పుడు ఈశ్వర సృష్టి నిరూపణ మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం సమాయీ సృజతి త్యాహు శ్వేతాశ్వతరశాఖిన మొత్తం శ్లోకం మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయను ఓహో లేదా అది ఓహో ఆ, ఏ శ్లోకం ఉందో చెప్పండి ఆ, దీనిలో ఆ సంగ్రహంలో ఉండాలి సంగ్రహంలో ఉండాలి ఓకే చైతన్యం యధిష్టానం ఓకే ఓకే చైతన్యదధిష్టానం లింగదేహశ్చయ పునః చిచ్ఛాయాలింగదేహస్థా తత్సంఘో జీవ ఉచ్యతే ఇప్పుడు జీవసృష్టి తెలియడానికి ముందు అసలు జీవుడు ఎవరో తెలియాలి జీవుడు అనగానే ఇక్కడ కూడా మీ దృష్టి దార్శనికమైన దృష్టిని కలిగి ఉండాలి తప్ప పురాణ దృష్టి ఉండదు పురాణ దృష్టి లేకపోతే గతానుగతికంగా శ్రవణ శ్రవణ పాండిత్యం ఉంటారు ఇక్కడ అక్కడ నాలుగు మాటలు విని అదేదో పెద్ద తెలుసుకున్నట్టుగా చెప్తూ ఉంటాడు మంది అలా అది మంచి కాదు మామూలుగా దేవాలయంలోనో మఠంలోనో రెండేళ్ళు మూడేళ్ళు తిరగడం తిరిగేప్పటికి మీకు ఏమవుతుంది ఆ సంబంధించిన ఆ పరిభాష అంతా తెలుస్తుంది ఇప్పుడు మీరు ఏ కంప్యూటర్ కంపెనీలోనో సత్యం మహేంద్ర టెక్లోనో అక్కడ ఒక రెండేళ్ళు అక్కడ తిరిగారనుకోండి అక్కడ ఉన్న ప్యూను ప్యూన్ ఉంటాడు అతనికి కూడా కొంత కంప్యూటర్ పరిభాష తెలుస్తుంది అలాగే ఓ మఠంలోనూ దేవాలయంలోనూ లేకపోతే పీఠంలోనూ రెండేళ్ళు మూడేళ్ళు అక్కడ దగ్గర అక్కడ పనులు చేస్తున్నాము అంటే మార్కెట్కి వెళ్ళి బియ్యం తీసుకొచ్చి కూరగాయలు తీసుకొచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఆ స్వామీజీ కొంచెం అనుకూలంగా ఉండేప్పటికీ రెండు మూడేళ్ళు అయ్యేప్పటికీ మీకు కూడా కర్మ సిద్ధాంతము ఆత్మ బ్రహ్మ ఇలాంటి మాటలు తెలుస్తాయి తెలిస్తే ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళలో ఒకళ్ళు పట్టుకోగలగాలి మీరు మీరు ఆ పని చేయగలగాలి మీరంత పని చేయగలిగితే వాడు ఇలాగ నేను ఫలానా పీఠంతో నాకు మూడేళ్ల నుంచి సంబంధం ఉంది అని చెప్తే ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందిరా అని చెప్పేసి వాడు దీన్ని పిలుస్తాడు ఆ పీఠ ఆచార్యుడు పొల్ల మూడు నాలుగు ఏళ్ల నుంచి ఆ కిచెన్లో పాపం కష్టపడుతున్నాడు ఏదో కర్మ సిద్ధాంతం అయితే అది అంటున్నాడు కదా కానీ వాడైతే చెప్పుకుంటుంటే మనం ఎందుకు కాదనాలి ఈ జనానికి అది సరిపడుతుందిలే అనే ఒక భయంకరమైన కాండెసెండింగ్ యాటిట్యూడ్లో ఉంటాడు ఆ స్వామీజీ కాబట్టి సరే వీడు టీవీకి ఎక్కేస్తాడు దీనికి అరవిందరావు గారు దీనికి పేరు పెట్టారు ఈయన ఆయన ఏమన్నారంటే శ్రుత పాండిత్యము నేను చాలా నచ్చింది నా శృత పాండిత్యం తప్ప ఇంకేం ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాం ఏమిటి ఏదో జగన్మాత వైభవము అని మొదలు మొదలుపెట్టి అలా చెప్తా ఉంటాడు ఏమిటి ఈ జగత్తులంతనే కూడా ఆ మహాతల్లి అమ్మవారు సృష్టించింది آپ پیٹ یا یابھی روز پیٹ اکڑھمے میرے شیشم گیٹ فون چل آٹھ اتنی اکے ڈے آپ ڈے آپ وشما چاندس تیار مر ادا تیار దాంట్లో కొంచెం పండితులు చదువుకున్న పండితులు అక్కడక్కడ అక్కడ వస్తూ ఉంటారు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారని ఆయన పండితుడు ఆయన ఇక్కడికి కూడా వచ్చారు ఆయన టీవీలో చూసి నేను చాలా సంతోషించాను ఫోన్లే ఒక మంచివాడిని ఒకళ్ళు పట్టుకున్నారు వీళ్ళు ఆ మాత్రం తెలియజేయాలని చూపించారు అలాగే ఇంకా ఒకళ్ళిద్దరు పండితులున్న పట్టిన మేస్తారు వాళ్ళు చదువుకున్న విద్వాంసులు తెలుగు సాహిత్యంలో మంచి పండితులు ఆయన ఏం చెప్పినా కొంతవరకు జాగ్రత్తగా చెప్తారు చదువుకున్న వాడాలి సరే వేరే కొన్ని పేర్లు నేను చెప్తే మర్యాదగా ఉండదు సుతరాము అసందర్భంగా ఉంటుంది మన ప్రేమ సిద్ధార్థ గారు జాగ్రత్తగా బాగా చెప్తారు భాగవతం చెప్పినా ఏం చెప్పినా బాగా చెప్తారు ఇలాగ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి కాదాచితంగా కనపడతారు మిగతా వాళ్ళంతా శృత పాండిత్యమే అసలు ఏమీ తెలియకుండా ఎవరినో పట్టుకుని దాని మీదకి ఎక్కేయటం ఎక్కేసి చెప్తూ ఉంటే ఏం నోటం కూడా మాట ఊడి పడదు అసలు ఏమీ రాదు మాట రాదు అలా ఇటు చూసి అటు చూసి అటు చూసి రెండు చూసి మొత్తం మీద అతి కష్టం మీద సెంటెన్స్ అంటాడు ఏమి ఉండదు దాంట్లో ఇలా తయారయ్యే ప్రోగ్రామ్ కాబట్టి జీవుడు అనగా అదో అటువంటి ప్రోగ్రాంలో ఎవరో చెప్పింది పట్టుకుని ఇది జీవుడు అని అలా ఉండకూడదు అది శాస్త్ర దృష్టి కాదు అది సుఖపాండిత్యం విన్న దృష్టి ఇలా పుట్టాడు పాపం చేశాడు పుణ్యం చేశాడు ఇక్కడికి పోతాడు అక్కడికి పోతాడు గోదానం చేస్తే నది దాటుతాడు ఏ గోవు తోక పట్టుకుని ఎక్కడికో వెళ్తాడు అంటే ఇలాగా ఇవన్నీ శ్రుత పాండిత్యంలోకి వస్తాయి ఆ చెప్పేవాళ్ళు శాస్త్రాన్ని దృఢంగా అభ్యసించి చెప్పిన మాటలన్నీ కావు ఇక్కడక్కడ పురాణం మాటలు పుక్కిటి పురాణాలు అంటారు చూడండి ఇక్కడ మాట అక్కడ మాట పుక్కిటి అంటే ఊరికే అలాగా జుబాన్సే అట దానికి ఒక శాస్త్రీయమైన ప్రజ్ఞ ఏమో ఉండదు అయితే జుబాన్సే అట అటువంటి అని నేను అనుకుంటున్నా కుక్కిటి అంటే ఏమో నాకు అర్థం తెలియలేదు అలాగేమో అనుకున్నాను కుక్కిటి అంటే అలాగేమో ఏదో నోట్ వచ్చినట్టు చెప్పుకుంటూ ఫిట్ అయిపోతాయి ఏదో పురాణంలో ఫిట్ అవుతుంది మీరు ఏ కథ చెప్పినా ఏదో పురాణంలో ఫిట్ అవుతుంది సో అలాంటివి వినేసి ఇదిగో జీవుడు ఒక ఆయన నేను చెప్తుంటే విన్నా ఆయన హితుక్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం ఆయన ఏం చెప్పాడంటే మీరు ఐదు రుద్రాక్షలు చేతికి కట్టుకుంటే మీకు సకల సంపదలు వస్తాయి అని ఒక పాయింట్ ఆయన రెండు మూడు నిమిషాలు టైం పడుతుంది ఆ మాట చెప్పడానికి ముప్పై రెండు రుద్రాక్షలు మెడకి కట్టుకుంటే మీకు ఇంద్ర ఇంద్రలోకమే లభిస్తుంది కానీ నూట ఎనిమిది రుద్రాక్షలు కనుక మనలో వేసేసుకుంటే మీరు మరణించిన తర్వాత ఇంద్రపదవి పొందుతారు మీరు ఇంకో నూట ఎనిమిది రుద్రాక్షలు తలకి చుట్టుకుంటే మీకు ఏదో ఇంకొక పదవి వస్తుంది బ్రహ్మ పదవి వస్తుంది మీరు మొత్తం మీద ఐదు వందల ఎనిమిది రుద్రాక్షలు ఒంటి మీద వేసేసుకుంటే మీకు శివుడికి ఇంక తేడా ఉండదు this is the essence of his teaching for thirty minutes ప్రోగ్రాంలో ఇది చెప్పాడు థర్టీ మినిట్స్ అంటే ఏమిటి సత్యము ధర్మము త్యాగము భక్తి జ్ఞానము అహింస శ్రద్ధ దయ భూతదయ ఇత్యాదులు ఏమీ అక్కర్లేదు శ్రమము దమము వివేకము వైరాగ్యము ఏమీ అక్కర్లేదు రుద్రాక్షల గుట్టలో బస్తాలో పెట్టుకోవడం అది మెడలు వేసుకుంటూ ఉంటారు చెప్పి కొన్ని చుట్టుకోవడం మళ్ళీ కొన్ని వేసుకోవడం అలాంటి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళ ఫోటోలేమో సంపాదించి అవి పెట్టుకోవడం బహుపరంగా రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా ఆఖరికి ఇదొక టాపిక్ ఇలాంటివే మరో టాపిక్ మరో టాపిక్ మరో టాపిక్ ఇలాంటివన్నీ విని జీవుడంటే ఇది దేవుడంటే అది అని ఈ శృత పాండిత్యంలో పడిపోకూడదు జీవుడంటే ఏమిటో స్పష్టంగా తెలుసుకుంటారు ఓ మహాత్ముడు చెప్పాడు జీవుడు అంటే ఏమిటో తెలిసిన దేహము ఉందా లేదా మనస్సు ఉందా లేదా బ్రహ్మ చైతన్యం ఉంది కదా చైతన్యం బ్రహ్మ కదా ఉందా లేదా అజ్ఞానము నాలుగు కలిస్తే జీవుడు అజ్ఞానం తీసేస్తే దేశం అహం బ్రహ్మాస్మి అంటే అజ్ఞానం జత చేస్తే జీవుడు అజ్ఞానం మైనస్ చేస్తే జీవుడు కాబట్టి జీవుడు అనగానేమి అనేదానికి ఒక ఆధ్యాత్మిక దృష్టి శాస్త్రీయమైన దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి చక్కటి నిర్వచనం ఇస్తున్నారు ఇదిగో ఇవి కలిస్తే జీవుడు అవుతారు ఇప్పుడు ఒక బొమ్మ ఉంది విగ్రహం ఉన్నది విగ్రహం ఏమిటవుతుంది విగ్రహం అంటే ఏమిటి దాన్ని పెట్టేటువంటి ఒక చోటు ఉండాలి గాంధీ గారి బొమ్మ గాంధీ బొమ్మ అని పెద్ద ల్యాండ్ మార్క్స్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు గాంధీ బొమ్మ ఎక్కడ ల్యాండ్ మార్క్ అది ఎక్కడో మూల ఉంటుంది కనపడదు అది బహుశా ఫ్లైఓవర్ కింద ఎక్కడో నక్కి ఉంటుంది ఆ గాంధీ బొమ్మ పూర్వం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర గాంధీ బొమ్మ ఉండేది ఇప్పుడు కనపడిందా లేదు మూల ఎక్కడో ఉంటుంది తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ లోనే ఒకప్పుడు లష్కర్ వారు ఇప్పుడు అంటున్నారా లష్కర్ అంటే ఒకప్పుడు లష్కర్ ప్రవేశాలని అని నేను కూడా ఇప్పుడు లష్కర్ నేను మాట్లాడు అలాగే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వెళ్ళగానే ఓ పార్క్ ఉండేది ఇప్పుడు ఆ పార్క్ పోయింది ఆ పార్క్ లో విగ్రహం ఒక ఉంది ఆ విగ్రహం అంటే నాకు దృష్టి లేదు సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఎనీవే సో జీవుడు ఇప్పుడు విగ్రహం ఉందనుకోండి విగ్రహానికి ఏముంటాయి ఓ చోటు ఉంటుంది చోటు ఉండాలా చోటు లేకుండా విగ్రహం ఎక్కడ పెడతారు ఒక చోటు ఆకాశము ఒక రూపము దానికి ఒక పేరు ఇవి ఇలా ఉంటాయి అది విగ్రహం అవుతుంది అలాగే జీవుడు అనగానేమిటి ముందు అధిష్టానం ఉండాలి ఏమిటి ఆ తెలివి అధిష్టానము చైతన్యం యొక్క యదధిష్టానం అంటే విగ్రహం పెట్టడానికి ఒక చోటు ఒక బేస్సు ఉన్నట్టుగా అన్ని తెలివియందే తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు దేహము దేహం ఎక్కడ ఉంటుంది తెలివియందు తెలుస్తూ ఉంటుంది మనస్సు ఎక్కడ ఉంటుంది తెలివియందు తెలుస్తూ ఉంటుంది దేహము మనస్సు ఉంటే కదా జీవుడు కాబట్టి ఇప్పుడు జీవుడికి అధిష్టానం ఏమైంది తెలివి అయినది కాబట్టి చైతన్యం యథాధిష్టానం ఇదే మీరు ఈ శృత పాండిత్యం వాళ్ళని జీవుడు ఏదైనా అడిగారనుకోండి వాడు ఏదో చెప్తాడు ఏదో పుణ్యం అంటాడు పాపం అంటాడు కర్మ అంటాడు భోగం అంటాడు కర్త అంటాడు భోక్త అంటాడు ఏదేదో అంటాడు ఏదో ఈ శృత రెండవన్నీ కలిపి అంటాడు అసలు సరిగ్గా సమాధానం చెప్పడం కూడా ఏదేదో అంటాడు అలా ఉండకూడదు జీవుడు అనగా ఏమంటే ముందు చైతన్యము అదే బ్రహ్మ చైతన్యం అంటే అదే బ్రహ్మ అదే ఆత్మ తర్వాత సూక్ష్మదేహము అంటే మనస్సు అజ్ఞానము అన్నీ కలిసి ఉండాలి సూక్ష్మదేహము ఏమంటే ఈ సూక్ష్మదేహంలో ఆ చైతన్య బ్రహ్మాత్మ ప్రతిఫలించాలి ప్రతిఫలనము ఉండాలి జీవుడు అంటే ఎలాగో తెలుసునండి ఒక కుండ తీసుకోండి దాంట్లో సగం నీళ్లు నీ నూనె పోయండి అది తీసుకెళ్ళి ఎండలో పెట్టండి పెడితే ఆ సూర్య కాంతి సూర్యుడు దాంట్లో ప్రతిఫలిస్తాడు కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిబింబము నాకు జీవుడని పేరు ప్రతిబింబం ఉండాలంటే నూనె ఉండాలి నూనె ఉండాలంటే కుండ ఉండాలి కాబట్టి కుండ నూనె ప్రతిబింబము ఇవి మూడు ఉండాలంటే సూర్యుడు ఉండాలి బింబం లేకపోతే ప్రతిబింబం అక్కడి నుంచి వస్తుంది బింబం ఉండాలి కాబట్టి బింబము అధిష్టానము ప్రతిబింబము నూనె కుండ ఇప్పుడు జీవుడికి చెప్పండి సో చైతన్యం అధిష్టానము నూనంటే సూక్ష్మదేహము ఆ చైతన్యమునకు ఆ సూక్ష్మదేహంలో ప్రతిఫలనము కుండ అంటే బాడీ ఈ నాలుగు కలిస్తే ఏమండి దాని పేరే జీవుడు జీవుడని ఒక్కదానికి పేరు కాదు రథము అంటే ఏమిటండి రథం అంటే ఒక్కదానికి రథం అన్నారు నాలుగు కలిస్తేనే రథము సో వెరీ ఇంట్రెస్టింగ్ చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చయ పునః చిచ్ఛాయా లింగదేహస్థా తత్సంభో జీవ ఉచ్యతే చైతన్యం అధిష్టానం లింగదేహ చ పునః చిచ్ఛాయా జీవ పనిలో పని ఇంకో దృష్టాంతం కూడా ఇంకోటి కూడా సెటిల్ చేసేస్తున్నారు ఇక్కడ దేహత్యాగం చేశాడు ఇక్కడ మరణించాడు అంటే ఏది మరణిస్తుంది కుండ పగిలిపోతుంది కానీ నూనె ఇంకో కుండలో పోస్తాం ఈ కుండ పగిలిపోయే ముందు ఆ నూనె తీసుకెళ్ళి ఇంకో కుండలో పోస్తాం ఈ కుండ పగిలిపోతుంది ఓకే నిజానికి ఈ ఎవరైనా పోయినప్పుడు కర్మ చేస్తారు చూడండి మీరు సినిమాల్లో అక్కడ చూసి ఆ కొండ ఒకటి ఇలాగా వెనకాల పట్టుకుని ఇలా ఇలా దిగి దాన్ని పగులుతుంది ఆ కుండ పగిలిపోతుంది ఆ నూనె ఇంకో కుండలో పోసేస్తారు ఈ ప్రతిఫలనము ఆ సూర్యుడు యొక్క ప్రతిఫలనం ఇంకో కుండలో ఆ నూనెలో పడుతుంది సూర్యుడు కాబట్టి ఇది దీన్నే transmigration of the soul అంటారు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సోల్ అంటే సూర్యుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడం సూర్యుడు ఎక్కడ ఉంటాడు ఈ బింబము అలాగే ఉంటుంది ప్రతిబింబము అది అంటే ఈ నూనెలో ఇక్కడ నూనెలో వచ్చి అక్కడ నూనెలో వస్తుంది ఈ నూనె ఆ నూనె కొంచెం ఇటువంటి పోయడంలో చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు ఆ నూనె కాంపోజిషన్ కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు బట్ గా ఇదే నూనె అది ఈ కొండ వెళ్ళిపోయింది కొత్త కొండ వచ్చింది అంతే దీన్నే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అర్థమైందండి జీవుడు అంటే అది ఇప్పుడు అర్థం చెప్తాం ఎత్ ఏ చైతన్యం ఆత్మచైతన్యమనే అధిష్టానం అధిష్టానము గలదో అది యహ ఏ లింగదేహశ్చ పునః లింగదేహము కూడా గలదో అది లింగదేహం అంటే సూక్ష్మదేహం నిజానికి మీరు ఆలోచించండి బింబము లేకుండా ప్రతిబింబం ఉంటుందా ఉండదు నువ్వు ఉంటే చాలదు ప్రతిబింబానికి బింబం ఉండదు నిజానికి ఇక్కడ ఆ బింబము లేకపోతే నూనె కూడా ఉండదు సూర్యుడు లేడనుకోండి నూనె ఉంటుందా ఉండదు నూనె కూడా సూర్యుడి నుంచే వచ్చింది సూర్యుడు ఉంటే నూనె ఉంటుంది కుండ ఉంటుంది ఆ నూనెలో ఆ కుండలో నూనెలో ప్రతిబింబం ఉంటుంది సూర్యుడిని మైనస్ చేస్తే నూనె లేదు కుండ లేదు ప్రతిబింబం లేదు మీరు కేవలం ప్రతిబింబం మాత్రమే ఉండదు అనుకోకూడదు సో సూర్యుడు లేకపోతే ప్రతిబింబం ఉండదు నూనె ఉండదు కొండ ఉండదు సూర్యుడు ఉంటేనే నూనె ఉంటుంది కాబట్టి ఈ నూనె ఉంది అంటే సూర్యుడు ఉన్నాడని లెక్క అలాగే లింగదేహము అంటే మనస్సులో వచ్చేటువంటి సంకల్పము ఈ సంకల్పములు తెలుస్తున్నాయా లేదా తెలుస్తున్నాయి అంటే అర్థం తెలివి యొక్క అధిష్టానము కాదు తెలివి యొక్క అధిష్టానం లేకుండా లింగదేహం అనేదే ఉండదు కాబట్టి అంచేతనే దానికి లింగదేహము అని పేరు వచ్చింది ఎలాగా లింగియతే అనేనా ఇది లింగం ఈ లింగదేహం ఉంది కనుక అదిగో ఆ చైతన్యం అనే అధిష్టానము గలదు అది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు వైదిక కర్మలో ఆజ్యావేక్షణము అనుకుంది అంటే మధ్యలో తేడా కట్టి అక్కడ నూనె గిన్నెలో నూనె పోసి పల్లెలలో ఆ నూనెలో అమ్మాయి ముఖాన్ని అబ్బాయి చూస్తాడు భర్త భార్య యొక్క ముఖాన్ని ఆ నూనెలో చూస్తారు దాన్ని ఆజ్యావేక్షణము అంటారు ఆజ్యం అంటే నెయ్యి నెయ్యిలో చూసేది సో ఆ రకంగా సో ప్రతిబింబం లింగదే ఈ ఆజ్యంలో ఉంది అంటే ప్రతిబింబము కనపడిందంటే పక్కన అమ్మాయి ఉన్నట్టు లెక్క ఈ ప్రతిబింబము కనపడిందంటే అమ్మాయి ఉన్నట్టు లెక్క లేకపోతే లేకుండానే కనపడుతుందా ఉంది కాబట్టి ఈ ప్రతిబింబము దేనికి సూచకము పక్కన అమ్మాయి ఉంది అన్నదానికి సూచకం కాబట్టి లింగము అధ్యత లింగదేహం అని పేరు ఈ ప్రతిబింబము లింగము దేనికి అక్కడ అమ్మాయి కూర్చుని ఉన్నది అన్నదానికి ఈ ప్రతిబింబము లింగం మొత్తానికి లింగదేహమన్నా సూక్ష్మదేహము అన్నా మనస్సు అంతఃకరణము అదే ఓకే అది తర్వాత లింగదేహస్థ నందు ఉన్న చిచ్ఛాయ చైతన్య ప్రతిబింబము అంటే మూడే తీసుకున్నాడు ఇంకా నాలుగోది బాడీ కొండ అది లెక్క పెట్టాడు కొండ లెక్క పెట్టారు కొండ ఉండాలి నిజానికి మీరు ఎప్పుడైతే లింగదేహం అన్నారో సూక్ష్మదేహం అన్నారో దాంట్లో స్థూలదేహం ఇంక్లూడ్ అయిపోతుంది దాన్ని వేరే పెట్టక్కర్లేదు ఇప్పుడు మీరు అధికరణం చదువుతున్నారు కదా అధికరణంలో శరీరం రథమేమవుతూ ఉంటే శరీరం అంటే సూక్ష్మ శరీరం సూక్ష్మంతో తదర్హత్వ మరి స్థూలం మాట ఏమిటండి దాన్ని వేరే వేరే చెప్పక్కర్లేమో సూక్ష్మం అంటే స్థూలం దాని ఎందు ఉన్నట్టే స్థూలం దాని ఎందు ఉంటుంది ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వమన్నారనుకోండి పూర్వం డాక్యుమెంట్ ఇచ్చేవారు ఇప్పుడు డాక్యుమెంట్ ఇవ్వరు పెన్ డ్రైవ్ లో పెట్టిస్తాను మరి మీకు మీరు పెన్ డ్రైవ్ లో ఉంటే మీకు ఎలా చదువుతారంటే అవన్నీ మేము తీసుకుంటామండి మీరు సూక్ష్మం ఇవ్వండి స్థూలం మేము తీసుకుంటాం ఈ పెన్ డ్రైవ్ పట్టుకెళ్ళిపోయి కంప్యూటర్లో పెట్టేసి ప్రింటర్కి పీక్ కనిపిస్తే అది స్థూలాన్ని అది సృష్టిస్తుంది సూక్ష్మం ఉండాలి స్థూలం దేవుంది స్థూల రాగం వస్తుంది నూనె ఉండాలి కొండ రాగం అలా వస్తుంది ఇక్కడ పడుతు పద్ధతి అది ఇక్కడ కాబట్టి ఇంక వేరే ఆయన విద్యార్థిస్లో నేను నాలుగు లెక్కేసుకుంటూ వస్తున్నా తీరా చూస్తే ఆయన కొండను పక్కన పెట్టాడు అక్కర్లేదు పోమన్నాడు అంటే మరి అంటే చెప్పుకోండి మీరు కావాలనుకుంటారు సూక్ష్మదేహంలో ఇంక్లూడ్ చేసేసి ఆయన అలా చెప్పాడు ఓకే లింగదేహమునందలి చైతన్యం యొక్క ప్రతిబింబము అంతవరకు చెప్పారు కదా శిక్షాయ అంటే చైతన్యం యొక్క ప్రతిబింబము తత్సంఘ ఆ మూడింటి యొక్క సమూహము జీవ ఉచ్యతే జీవుడు అనబడుచున్నది అంచేతనే జీవుడు అంటే ఎవడో ఒకడు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాడని వాడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పోతూ ఉంటాడని అలా అనుకోకూడదు ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మగారు నన్ను అడిగారు మనం మా నాన్నగారు పోయారు పోయి పది రోజులు అయింది ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మనకు ఎలా తెలుస్తుంది అంటే నేను చెప్పాను ఈ ప్రశ్న మీరు అడిగారంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో తెలిసిపోతుంది అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకండి నోన్ పర్స్యూ దట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పారు ఆవిడ హృషికేష్కి వెళ్ళారు అమెరికాలో అక్కడి నుంచి హృషికేశ్ వెళ్ళాం శ్రాద్ధము అని పెట్టడానికి నేను చెప్పిన సలహా వినాలి కదా నేను ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ చెప్పలేదు సాధారణంగా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి నేను నా దగ్గరికి రెండు కాగితాలు వచ్చాయి నేను కొంత మునగాళ్ళలాగా అనౌన్స్మెంట్ చేశాను ఇప్పుడు ఆ కాగితాలు వెతికి పట్టుకుని నేను సమాధానం చెప్పాలి చెప్తాను ఐ విల్ డూ దాట్ రెండు కాగితాలు వచ్చాయి ఆల్రెడీ నా దగ్గరికి వాటిని చాలా భద్రంగా పెట్టాను నేను ప్రతిదీ కూడా చాలా భద్రంగా పెడతాను ఎంత భద్రంగా పెడతానంటే నాకే గుర్తు లేనంత భద్రంగా పెట్టి మర్చిపోతాను ఎక్కడా మరో ఎక్కడో ఉంటుంది బ్రహ్మసూత్రం పుస్తకంలోనో లేదా పుస్తకం కింద ఎక్కడో ఉంటుంది కానీ కనపడాలి కదా సో నన్ను అడిగినప్పుడు నేను ఆవిడకి ఏదో చెప్పు ఉండాలి ఎవరిని చూడమ్మా నేను జాగ్రత్తగా మీకు చెప్తున్నాను మీరు వినండి మీ మీ నాన్నగారు స్వర్గలోకానికి బ్రహ్మలోకానికి వెళ్ళే దారిలో ఉన్నారు బ్రహ్మలోకాన్ని ఆయన చేరుకుంటారు మీరు శాంతంగా ఉండండి అని నేను చెప్పుకున్నాను అన్ని తెలివితేటలు నాకు లేకపోయాయి అన్ని అతి తెలియచేటం నాకు లేకపోయాయి నేను ఇటువంటి ప్రశ్నలు లేదండి నేనేం చెప్పానంటే ఎప్పుడైతే బాడీ డిజాల్వ్ అయిపోయిందో he's no more your father జీవుడు ఉంటాడు కానీ నా ఫాదరు మీ ఫాదరు అలా ఎవరో ఉండరు జీవుడు ఉంటాడంటే he is not a father he is not a mother he has nothing to do with you కాబట్టి ఈ ప్రశ్న ఇర్రెలవెంట్ అని చెప్పారు ఆమె విని ఊరుకోలేదు అంటే తెలుసుకోలేదు మరి హృషికేశ్ వెళ్ళి అక్కడ ఒక పురోహితుడి దగ్గర ఈ ఈ యాషస్ అక్కడ కలపడానికి పట్టుకొచ్చారు ఆ గంగలో కలిపే ముందు ఆ పురోహితుని అడిగారు మా నాన్నగారు ఎక్కడ ఉన్నారని అంటే ఆయన ఏం చెప్పాడంటే వైతరిణి నది మధ్యలో ఉన్నారని చెప్పాడు ఆ నది మన మధ్యలో ఎందుకున్నారండి పదిహేను రోజులు అయింది కదా అని అడిగిందారు దాటలేకపోతున్నారమ్మా ఆ నది చాలా భయంకరంగా ఉంటుంది ఈ జీవుడు దాటలేకపోతున్నాడు మీ నాయన గారు దాటలేక సతమతమైపోతూ ఉన్నారు దాంట్లో మరి మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి పోయాడు నువ్వు మునిగిపోతే ఇంకోసారి పోతాడు అని చెప్పాడు I'm not joking the guy is so audacious ఇసేసేయండి అసలు గుండెలు తీసిన బంతు అంటే ఆలోచన కూడా ముందు వరకు తీసుకోకుండా అదేంటి కాదు గుండెల్లో రాయిపడింది మరి ఎలాగండి అంటే మీరు మూడు వేల రూపాయలు నాకు ఇచ్చినట్లయితే నేను వెంటనే రిచువల్స్ చేసేసి మీ నాన్నగారు ఆ నది దాసేట్లా నేను చేస్తానని చెప్పాడు ఆవిడ ఇచ్చింది మూడు వేలు మూడు వేలు ఐదు వేలు వీడు అమెరికా నుంచి వచ్చిందని కూడా కొంచెం తెలిసేసుకున్నాను ఇస్తే اتنا یہدو ریچوزا یہ چل اگنہ بٹ یہ ہمیواد وچ منتروں کو چین منتر وہ پورنمد پورن پور پورنم پورن سے پورنم پورن ملے پورن سے پورن پورن ఇంకా ఇదే ఇంకా వేరే మంత్రం ఏం లేదు అదే మంత్రం మంత్రం చేసేసి ఏదో హోమం చేసి ఆవిడ చేతిలో కొన్ని నీళ్లు పోసి కొన్ని అక్షతలు పోసి ఆవిడ నెత్తి మీద కొన్ని నీళ్ళు పోసి ఆవిడ చేతిలో రెండు మునకలు వేయించి ఏదో అరగంట half an hour spend few ఇప్పుడు మీ నాన్నగారు ఆ నదిని దాటేసినారు అని ఇది నేను ఎందుకు చెప్పానంటే ఏదో రిడిక్యూల్ చేయడం కోసం కాదు ఎందుకు చెప్పారు నాకు కొంచెం చేపస్తాం ఎందుకు చెప్పారంటే జీవ అంటే ఏమిటనుకుంటున్నావా నువ్వు ఇది జీవుడు అంటే ఈ కథలో చెప్పింది కాదు జీవుడు మీరు ఈ కథలన్నీ పక్కన పెట్టండి దట్ ఈజ్ నాట్ జీవ దిస్ ఈజ్ ది జీవ ఏమిటి ఆత్మ చైతన్యము అధిష్టానము దట్ బిగిన్ విత్ దాని ప్రతిబింబం పడాలి దా పడాలంటే అర్థం ఒకటి ఉండాలి అర్థం లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది అర్థమే సూక్ష్మ శరీరము అది దాంట్లో నీడ పడుతుంది ప్రతిబింబం పడుతుంది బస్ చైతన్యాధిష్టానం ఉంటూ ఉండగా ఈ మనస్సు దాంట్లో ఉండే చైతన్య ప్రతిఫలనము దానికి జీవుడని పేరు మనస్సులో ఉన్న ఎన్ని లిమిటేషన్స్ దేశకాల వస్తు పరిచ్ఛేదాలు ఉన్నాయో అవన్నీ ఆ ప్రతిబింబానికి వస్తాయి వీడు ఆ మనస్సుతో మమేకమై ఆ ప్రతిబింబమే తాను అని బతుకుతూ ఉంటాడు వీరు చేయాల్సిందల్లా ఈ ప్రతిబింబము తాను కాదు ఆ నూనె తాను కాదు నూనె అంటే మనస్సు కూడా తాను కాదు అని తెలుసుకుని తను శుద్ధ చైతన్య స్వరూపుడుగా సాక్షి చైతన్యంగా నిలిచి ఉంటే వీడే దేవుడు లేకపోతే వీడే జీవుడు అక్కడే వడ్ల గింజ అక్కడే బియ్యపు గింజ వడ్ల గింజ అంటే జీవుడు బియ్యపు గింజ అంటే దేవుడు బహుశా అలాగే ఉంటుంది ఆ సాంతం మళ్ళీ అందాము ఎత్ ఏ అధిష్టానం చైతన్యం అధిష్టాన చైతన్యము గలదు పునః మరియు యహ ఏ లింగదేహము గలదు లింగదేహస్థ లింగదేహమునందున్న చిచ్ఛాయ చైతన్యం యొక్క ప్రతిఫలనము తత్సంఘ ఆ మూడింటి యొక్క సముదాయము జీవ ఉచ్యతే జీవుడు అని చెప్పబడుతున్నాడు అని అలాగా దేనికి దానికి సెపరేట్ చేయడం దీనికి ఒక పద్ధతి ఉంది ఇప్పుడు కాటలు ఉందనుకోండి కాటన్ మీకు బేల్ రూపంగా వస్తుంది దాని నిండా మీకు ఇంప్యూరిటీస్ ఉంటాయి మట్టి ఇంప్యూరిటీ ఉంటుంది పొలంలో వస్తుంది కదా ఆ కాటన్ పత్తి ఆకులు వాటి ఎండిపోయిన మొక్కలు పొలాలు ఇవన్నీ కూడా ఉంటాయి అది కాటన్ దాన్ని వీళ్ళు ప్యూరిఫై చేస్తారు దానికి కార్డింగ్ అంటారు సిఆర్డి కార్డింగ్ ఆఫ్ కాటన్ ఆ కాటన్ ఏం చేస్తారంటే వాళ్ళ ఫైల్ కింద ఉంటుంది దగ్గర దగ్గరగా ప్రెస్ చేసి ఉంటుంది దాన్ని మెషిన్ ఏం చేస్తుందంటే అలాగ ఫైబర్స్ కింద చేస్తుంది ఫైబర్స్ ఫైబర్స్ కింద ఫర్దర్గా ఇలా ఇలా ఫైబర్స్ కింద పైకి కిందకి అలా అలా ఫైబర్స్ కింద అంటే ఇంత గడ్డ కట్టిన కాటన్లని ఇంతలా విస్తరించి ఇంతలా విస్తరిస్తుంది విస్తరించేప్పటికీ ఆ కుడకలు ఆకులు అన్నీ కూడా జారి పెడుతుంది అప్పుడు ఆ ఫైబర్స్ లాంటి ఇలా పైకి వస్తుంది పైకి వచ్చి దాన్ని లాగా ఒకదానికి పెద్దదానికి చూపటం అప్పుడు దాని నుంచి దారాన్ని స్పిన్ చేస్తాడు the carding of the cotton first carding తర్వాత స్పిన్ ఆ రకంగా జీవ అనేది తీసుకోండి తీసుకుని యూ బ్లో కాదు బ్లో చేస్తే ఏమొచ్చింది ఇప్పుడు ఇదిగో లింగదేహము అంటే అంతఃకరణము దాంట్లో చైతన్యం యొక్క ప్రతిఫలనము చైతన్యము ఈ మూడు కలిస్తే జీవుడైనారు అని మీకు కార్టింగ్ ఆఫ్ ది కాటన్ వల్ల ఇంప్యూరిటీస్ అన్ని పోయినట్టుగా ఆ జీవుడి గురించి ఉన్నటువంటి భ్రమలు కల్పనలు అన్నీ ఏమయ్యాయి పోయాయి ఇప్పుడు ఏముంది అంతఃకరణం ఉన్నది చైతన్య ప్రతిఫలనము చైతన్యము ఉన్నది అంతఃకరణము నేను అనుకున్నంత కాలము వీడు జీవుడే అంతఃకరణము నేను కాదు అని తెలుసుకుంటే వీడు చైతన్యము దేవుడై కూర్చుంటాడు కాబట్టి జీవుడనగా ఇంత మాత్రమే ఇంకా దాని చుట్టూ మనం వంద కథలు పెట్టుకోకూడదు ఇంతే నేను పనిలో పనిగా చెప్పేస్తున్నాను ఇప్పుడు పెద్దవాళ్ళు దేహత్యాగం చేస్తారు ఇప్పుడు తండ్రి గారు పోయారు ఇంకా ఒకసారి పోయిన తర్వాత ఇంకా తండ్రి అనే మాట లేదు ఆయన తండ్రి కాదు ఇంకేది కాదు మన దృష్టిలో ఫోటో ఒకటి పెట్టుకుని ఆ రోజు వచ్చేప్పటికి ఆయన తండ్రి అని మీ గతంలో మీ మనస్సులో గతం ఉంటుంది ఆ గతంలోంచి ఓ తండ్రి వస్తాడు సంవత్సరానికి ఒకసారి వస్తాడు ఏం రోజు రాడు రోజు వస్తే మీకు ఇబ్బంది ఏదో సెంటిమెంట్ అంటారు సంవత్సరానికి ఒకసారి కాబట్టి సెంటిమెంట్ నడిపిస్తారు ఇప్పుడు ఈ అక్కలు తమ్ముళ్ళు అన్నలు వీళ్ళందరూ కూడాను తద్దిన రోజులు కలుసుకుంటారు ఎరా మేర బాగున్నావా ఆ స్టేట్ తగ్గినాను ఈ శని మళ్ళీ ఎలా తగ్గినాను చూస్తున్నాడు ఆ రోజు కలుసుకుంటారు ఏదో సెంటిమెంట్ పోతూ ఉంటుంది సంవత్సరానికి ఒక రోజు సెంటిమెంట్ పర్వాలేదు సంవత్సరానికి రెండు రోజులు మూడు రోజులు అంటే మళ్ళీ కష్టం కాబట్టి you cannot decide the truth based on the sentiment ఒక ఫిజికల్ బాడీ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో آ فزل باڈی بتائیے کل بن بن ونسرو نو مو فادر نو مور فرٹ بردر ہیز نٹ سن ہیز نٹنی تھو ای باڈی ڈیزرو مرن دہروسن ఇంతే కదండి ఇంకా వాళ్ళ కోసం దగ్గర దర్శనం దీన్ని దగ్ధపట న్యాయము అన్నారు శాస్త్రంలో దగ్ధపట న్యాయము అంటే ఏంటి ఇప్పుడు ఈ వస్త్రం ఉన్నది అయితే ఈ వస్త్రం ఉన్నది దీనికి వస్త్రం ఉన్నది దీన్ని నిప్పట్టుకుందనుకోండి నిప్పట్టుకోకముందు ఎలా ఉన్నది ఇది వంచ అంచు ఇది వస్త్రము టేబుల్ ఇలా పరిచయం ఉన్నది నిప్పట్టుకుని బూడిదైపోయింది బూడిదైపోయిన తర్వాత కూడా అది వస్త్రం యొక్క షేపుని కలిగి ఉంటుంది వస్త్రాకారంగానే ఉంటుంది మీరు వెళ్ళి ఏదో చీపులు తీసుకున్న తర్వాత పిండి చేసిన తర్వాత ఆకారం పోతుంది కానీ దగ్ధమైన పటం అక్కడ వస్త్రం లేదు ఉంది బూడిద వస్త్రం ఎందుకు అవుతుంది వస్త్రం లేకపోయినా గతి గతించిన వస్త్రం యొక్క ఆకారం ఈ బూడిది ఉండబట్టి దీన్ని కూడా వస్త్రంగా అదిగో వస్త్రము అని అనుకునే అవకాశం ఉంటుంది జీవుడు అన్నది ఒకసారి ఫిజికల్ బాడీ డిజాల్వ్ అయిపోతే that is the end of the story అంచేత నేనేమంటానంటే ఈశ్వర సృష్టిలోకి వెళ్ళిపోవాలి ఇంకా జీవ సృష్టిలో ఉండకూడదు మా నాన్నగారు మా అయ్యగారు మా ఇంకా అలాగే పెట్టుకోకూడదు నేనేమంటాను ఈశ్వరులో కలిసిపోయినాడు అంటే మీ అమ్మగారు ఏమయ్యారు ఈశ్వరుల్లో హిరణ్య గర్భంలో కలిసిపోయారు ఎందుకని హిరణ్య గర్భం నుంచి వచ్చారు హిరణ్య గర్భంలో మీ నాయనగారు హిరణ్య గర్భంలో కలిసిపోయారు తద్దినం పెట్టండి తద్దినం పెట్టడానికి ఏముంది తద్దినం అంటే ఏం చేస్తారు అన్నదానం చేస్తారు దట్ యూ డూ సంవత్సరం ఒకసారి చేసేదానికి నీకు చేతనైతే రోజు కూడా చేయండి తప్పేం కాదు ఆయన పేరు మీద సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేయండి అమ్మగారి పేరు మీద సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేయండి ఆ గతం మీకు ఉంది కదా మీలో ఆ గతం ఉన్నది కదా మీలో గతం లేకపోతే మీరు చేయనక్కర్లేదు మీకు ఆ గతం ఉన్నది కాబట్టి మీరు చేయండి like mother's day father's day అని అలాగే పాశ్చాత్య దేశాల్లో చేస్తారో అలాగే you do that but don't imagine that your father is still sitting సంగ గర్ధపటము ఓకే چتنگان لے پھر او پو دم پوپم دشتے پوشست پوائ پوشیتے او شاپاشا